किम् तदिति आह मन्मना भव मद्भक्तो मद्याजी माम् नमस्कुरु मामेवैष्यसि सत्यम् ते प्रतिजाने प्रियोऽसि मे मन्मना भव मच्चित्तो भव मद्भक्तो भव मद्भजनो भव मद्याजी मद्यजनशीरो भव मां नमस्कुरु నమస్కారమీ మమ ఏవ కురు తత్ర వర్తమానో వాసుదేవేవ సర్వసమర్పిత సాధ్యసాధనప్రయోజనో మామేవ ఏష్యసి ఆగమిష్యసి సత్యం తే తవ ప్రతిజానే సత్యాం ప్రతిజ్ఞాం కరోమి ఏతస్మిన్ వస్తుని ఇత్యర్థ యతః ప్రియ అసి మే एवम् भगवतः सत्यप्रतिज्ञत्वम् बुद्ध्वा भगवद्भक्तेः अवश्यम्भाविमोक्षफलम् अवधार्य भगवच्छरणैकपरायणो भवेत् इति वाक्यार्थः